దాని తర్వాత ఇంకొక విషయాన్ని చర్చిద్దాము ఆమె చెప్తుంది కొడై మొదలానుతో ఆదేనో అనందాళ్వాని పోలే కొడై మొదలానదు ఆనేనో అనంతాళ్వని పోలే అని చెప్పేసి అంటే కొడే అంటే గొడుగు గొడుగు మిగిలింది అటువంటిది ఏమైనా అయినా నేను అనంతాళ్వన్లాగా అనంతాళ్వన్ అంటే ఇక్కడ ఆమె చెప్పే విషయము అనంతాచార్య అని ఒకరు ఉన్నారు ఆయన కాదు ఇక్కడ అనంతాళ్వన్ అంటే ఆదిశేషుని గురించి మాట్లాడుతుంది సో ఆదిశేషుడిలాగా నేను గొడుగు సింహాసనము ఇటువంటిదంతా నేను కాలేదు కదా దేవుడితో ఆ విషయం ఆమె చెప్తుంది ఆదిశేషుని గురించి మాట్లాడుతుంది అంటే ఆదిశేషుడు భగవంతుడుకు గొడుగు అవుతాడు భగవంతుడు నడుచుకుంటూ పోతూ ఉంటే గొడుగు అవుతాడు ఒక ఆళ్వాళ్ళు చెప్పిన ఒక పాశురం పైన ఆధారంతో ఆమె చెప్తుంది చండ్రాలు కొడియాం కొడియాం ఇరుందాలు సింహాసనం అట్లా చెప్పుకొనేసి ఆ కూర్చున్నప్పుడు సింహాసనంగా భగవ ఆదిశేషుడు ఉంటాడు వైకుంఠంలో భగవంతుడు కూర్చుంటాడు నలుగురు కూర్చుంటారు భగవంతుడు వైకుంఠనాథ స్వామి శ్రీదేవి భూదేవి నీలాదేవి కూర్చుంటారు వాళ్ళకు ఒక పెద్ద సింహాసనం తయారు చేసుకుంటారు ఆదిశేషుడు అక్కడ కూర్చునేస్తాడు వీళ్ళ నలుగురు దానిల మీద కూర్చునేస్తారు పండుకుంటాడు పండుకున్నప్పుడు మంచిగా చేపలాగా మొత్తం వాళ్ళకు మంచిగా కవర్ చేసుకుంటాడు మంచిగా బెడ్ లాగా తయారవుతాడు మల్టీపర్పస్ అంటారు కదా అన్నీ అది సోప్ అవుతుంది మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేస్తే చేర్ అవుతుంది అట్లా ఇంకా ఆయన నడుచుకొని పోతాడంటే పాదరక్షలాగా చప్పల్లాగా రెడీ అవుతాడు తొక్కొని పోవచ్చు ఆ భగవంతుని పైన అంత వెనక కేర్ అంత జాగ్రత్తగా ఉండాలి ఆ భగవంతుడు పాదాలకు అంత సాఫ్ట్గా ఉంటుంది ఏమాత్రం ఏం గుచ్చుకోపోకూడదు ఆయనకని చెప్పేసి ఆ విధంగా ఇంకా ఆయనకు ఆ చల్లతనము ఆదిశేషుడు అంటే ఆయనకు ఒక భగవంతుడు ఒళ్ళుకు మంచి సాఫ్ట్గా ఉంటుంది పాము కదా పాము దా తెల్లపాట కడుపు కడ ఎట్లుంటుంది చల్లగా ఉంటుంది మంచి మృదువుగా ఉంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆదిశేషుడు అంటే మంచి క్లీన్గా ఉంటాడు మళ్ళీ మంచిగా బ్యూటిఫుల్గా ఉంటాడు మంచి పాలొక్క నురుగులాగా అట్లా తెల్లగా ఉంటాడు మనమంతా తెల్ల బెడ్ వేసుకుంటే ఒక మూడు సంవత్సరాల తర్వాత చూస్తే అది తెల్లగా ఉండిందంటే ఎక్కడన్నా ఫోటో తీసి పెట్టుంటే చూడొచ్చు ఇంతకు ముందు కొన్నప్పుడు తెల్లగా ఉంటుందని రెండు మూడు సంవత్సరాలు వాడేస్తే దాని రంగేదని మనకు గుర్తుకు రాదు కానీ ఆదిశేషుడు పైన పండుకుంటాడు కదా స్వామి ఆదిశేషుని ఒక ఇది ఎట్లుంటుందంటే మనం ఏదైనా సాఫ్ట్ అయిన మంచి బెడ్ కాస్ట్లీ బెడ్ ఏదైనా కొనేసినామంటే మంచి స్ప్రింగ్ ఉండేది స్ప్రింగ్ యాక్షన్ ఉండేది ఏదో కొన్నామంటే చూడండి అది మామూలు రూమ్లు వాడలేము దానికి ఏసీ కావాలంటారు అది ఏసీ ఉంటేనే దానిపైన పనుకోవచ్చు స్వామి లేకుండా అది వేడి అంటారు చాలా కానీ ఆదిశేషుడు చల్లగా ఉంటాడు ఎట్లాంటిది ఒక బెడ్ చూడండి ఉంటుంది తర్వాత తెల్లగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది మృదువుగా ఉంటుంది చాంజ్ స్మెల్ మనమైతే ఏసీ పెడితే ఏదైనా రూమ్ స్మెల్ రావాలంటే మళ్ళీ కొన్ని లాడ్జ్లు మళ్ళీ ఆ ఏసీ లోపల ఏదైనా కెమికల్ పెట్టుకుంటారు అదొక స్మెల్ రావడానికి ఏసీ పోతూ ఉంటే మళ్ళీ రూమ్లో ఒక స్మెల్ రావడానికి లేకుండా రూమ్ ఫ్రెషనర్ అని సపరేట్గా ఒకటి పెట్టుకున్నా అటువంటిదంతా చేయాలా కానీ ఆదిశేషుడు అట్లా కాదు ఒకే ఒకటి ఉంటే చాలు అన్ని కవర్ చేసుకుంటాడు భగవంతుడుకు ఒకవైపు నుంచి ఆయన నడుచుకుండా పోతాడంటే కృష్ణ అవతారం తీసుకున్నప్పుడు వసుదేవుడు అక్కడి నుంచి తీసుకుని పోవాలా భగవంతుని కృష్ణుని యమున మధ్యలో యమునకు ఒక కోరిక అయ్యో మల్లెడు పెరిగి ఎప్పుడు నా దగ్గర ఆడుకోవడానికి వస్తాడు అంతవరకు ఎవరు వెయిట్ చేస్తారు ఒక్కసారి పాదాలని తాకుతానని చెప్పేసి పైకి పైకి దూకుతోంది యమునా నది కృష్ణుని ఒక పాద పద్మల్ని పట్టుకుదాం పట్టుకుదాం చెప్పి దూకుతుంటే అయ్యో బిడ్డ ఇప్పుడు అవతరం తీసుకుంటూ స్వామి అప్పుడే మీ నీళ్ళు చల్లితే ఎట్లా అది కూడా రాత్రి పగలైతే ఎండ ఉన్నప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లినా పర్వాలేదు చల్లగున్నా పర్వాలేదు రైట్ రైట్ భగవంతుడికి ఇందుకు ఇంత చల్ల చల్లగా నీళ్ళు చల్లాలని చెప్పేసి ఇమీడియట్లీ వసుదేవుని వెనకాల గొడుగులాగొచ్చినాడు పైనుంచి వర్షం పడట్లేదు కింద నుంచి యమున నీళ్ళు భగవంతుని పాదాలు పట్టేసి లేకుండా పైన ఆ ప్రవాహంలో ఆయన ఒళ్ళు పైన ఎక్కడ పడి భగవంతుడు తడిచిపోతాడు అని చెప్పేసి ఇమీడియట్లీ గొడుగులాగా వచ్చి కవర్ చేసుకున్నాడు ఆదిశేషుడు ఎప్పుడైనా తను కూర్చోవాలనుకుంటే థక్ అట్లే రౌండ్గా రెడీ అవుతాడు రౌండ్గా రెడీ అయ్యి అట్లే భగవంతుడు పైన కూర్చోవచ్చు అవతల శ్రీదేవి భూదేవి నీలాదేవి కూర్చోవచ్చు పడుకోవాలనుకున్నప్పుడు అక్కడేం చేస్తాడు ఆ కాలు కడ ఒక రెండు ఫోల్డర్ ఎక్కువ పెట్టుకుంటాడు పిల్లులాగా మనకు కొద్దిగా కాలు కడ కొద్దిగా హైట్ కావాలనిపిస్తుంది టక్ అక్కడ కొద్దిగా హైట్ ఎక్కువ మళ్ళీ తలకైనా ఒక రెండు రౌండ్ ఎక్కువ పెట్టుకుంటాడు భగవంతుడికి ఒక మంచిగా హైట్గా కొద్దిగా ఇది పండుకోవడానికి మళ్ళీ అట్లే లక్ష్మీదేవిని చూస్తూ ఉంటాడు జాగ్రత్తగా అమ్మవారు బాగున్నారు కదా మంచి కంఫర్ట్గా ఉన్నారు కదా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి స్వామి అమ్మవారిని చూడాలంటే లక్ష్మీదేవిని చూడాలంటే ఆదిశేషుని కళ్ళను చూస్తారంటే కళ్ళు చూస్తే ఆదిశేషుకు దగ్గర దగ్గర రెండు వేల కళ్ళులు ఉన్నాయి రెండు వేల కళ్ళు ఆ స్వామివారి పాద పద్మాలు తర్వాత అమ్మవారిది ఫేస్ అంత నీట్ కనపడుతుంది ఆ లక్ష్మిని చూడాలంటే ఫేస్ ఫేస్ టు ఫేస్ చూడాలని ఏం లేదంటే ఆదిశేషుని కళ్ళు అట్లే చూసుకొని మాట్లాడతా కొంచెం రంగు రంగులు మొత్తం ఆదిశేషుని అన్ని కళ్ళు ఆ లక్ష్మీదేవి యొక్క దివ్య మంగళ స్వరూపం కనిపిస్తూ ఉంటుందంటే అంత చక్కగా అమ్మవారిని గమనిస్తూ ఉంటాడు అమ్మవారు బాగా సేఫ్టీగా ఉన్నారు కదా ఇక్కడ అని చెప్పి అంత జాగ్రత్తగా ఉంటాడు బాడీగార్డ్ లాగా ఓ అమ్మవారిని కాపాడాలని చెప్పేసి అంత మంచిగా అమ్మవారిని చూస్తూ ఉంటారు స్వామిని ఒక పెద్ద నిధిలాగా చూసుకుంటున్నాడు తన దగ్గరే స్వామి ఎప్పుడు స్వామి కొద్దిగా నల్లగా ఉన్నాడు అక్కడ నలుపు కొద్దిగా నీళ్ళ రంగును కొద్దిగా నలుపు రంగు కలిపి కదా స్వామి ఉండేది ఇంకా అప్పుడప్పుడు అమ్మవారికి స్వామి దగ్గర వేరు రంగు వేస్తే స్వామి ఎట్లా ఉంటాడని చెప్పేసి అమ్మవారిని ప్రసన్నం చేయడానికి కోసం ఏం చేస్తాడంటే తాను తన దగ్గర రకరకాల పడకలు రకరకాల మణిలు పెట్టుకుంటాడు ఆ రకరకాల మణిల నుంచి రకరకాల రంగులు బయటకు వస్తూ ఉంటుంది ఒక్కొక్క పడకలను అట్లే స్వామి వైపుకి వేసేస్తాడు స్వామి అప్పుడు కొంచెం తెల్ల రంగు కనిపించే విధంగా అమ్మవారి దాన్ని చూసి నవ్వుతారా లేదా సో అమ్మవారు నవ్వితే కొద్దిసేపు ఎక్కువ పెట్టుకుంటాడు అదే రంగ తర్వాత ఇంకొక తలని అట్లే ఊపుతాడు వంగుతాడు స్వామి వైపుకు ఆ తల వంగినప్పుడు రెడ్ కలర్ వస్తుంది ఆమె స్వామి రెడ్ కలర్లో మనం ఫోకస్ లైట్ పెడితే ఎట్లా వేరే వేరే కలర్ఫుల్ ఈ డ్రామాలు అంతా వేరే వేరే రంగులు చూపిస్తూ ఉంటారు కదా అట్లా ఆదిశేషుడు ఆ వైకుంఠ వైకుంఠ ఇక్కడ అక్షీర సముద్రంతో పనుకున్నప్పుడు స్వామివారి పైన వేరే వేరే రంగులు అట్లే వేస్తా వేస్తా అమ్మవారిని సంతోషపడిస్తూ ఉంటాడు స్వామి నీ స్వామి ఎట్లున్నాడు చూడని చెప్పేసి అంత ప్రేమంగా ఆదిశేషులు అక్కడ సర్వీస్ చేస్తూ ఉంటాడు లక్ష్మీదేవి దగ్గర అంతేకాకుండా ఎప్పుడైనా స్వామి ఏదో నాకు అవతారం తీసుకోవాలని నేను వెళ్ళాలంటే ఇమీడియట్లీ చిన్నపిల్లలు ఏడుస్తాడు స్వామి నేను వస్తాను నేను వస్తాను నేను ఉండను నీవి ఇక్కడ లేకుండా నేను ఉండను నేను వస్తాను నీతో వస్తానని చెప్పేసి చిన్నపిల్లలు ఎప్పుడన్నా మనం బయటకు వెళ్తున్నప్పుడు నేను రావాల్సిందే నేను వస్తానని చెప్పేస్తారు కదా అట్లా తాను రామావతారం తీసుకున్నప్పుడు స్వామి లక్ష్మణకు వచ్చినాడు ఇట్లా కృష్ణుడు అవతారం తీసుకున్నప్పుడు బలరామకు వచ్చినాడు ఒకసారి ఇది ఏదో దామోదర్ లీల దామోదర్ లీలలో కృష్ణుని బంధించేసినారు కృష్ణుని బంధించేసింది యశోదమ్మ కృష్ణుని బంధించేసి ఇంకా ఎట్టో ఒకటి మెసేజ్ పోయి బలరామకి వెళ్ళింది బలరాంకి పోయి చెప్పినారు అరే కృష్ణుడు అమ్మ కట్టి కృష్ణుని కట్టేసినారని చెప్పినారు ఎవరు ఏమని చెప్పలేదు కృష్ణుని మీ ఇంట్లో కట్టేసినారు కృష్ణుడు మన దగ్గర ఆడని ఆడుకోవడానికి రా రావడం కుదరదు వాళ్ళ అమ్మ కట్టేసింది అని చెప్పి వాళ్ళ అమ్మ అని చెప్పలే కట్టేసినారని చెప్పినారు పిల్లలు పోయి అంత డీటెయిల్ అంతా కృష్ణాన్ని అని పిలిచినారు ఆయన బయట నుంచి ఏదో ఏడ్చి చెప్పినాడు కట్టేసినారని చెప్పేసి ఇంకా అక్కడ పోయి బలరామ్మ పోయి చెప్పినారు బలరాము ఎవరు మా తమ్ముడిని కట్టేసినారా ఇంటికి వచ్చి కట్టినారా ఎవరు కట్టినారని చెప్పేసి బలరాముకి అంత కోపం వచ్చేసింది బలరాంకి అంత కోపం వచ్చేసి బలరాం కోపంలో వస్తున్నాడు ఎవరే కానీ ఎంత పెద్దవాళ్ళే కానీ వాళ్ళు ఇంకా ఒకే కొడుకు కానీ ఏమైనా కానీ నిన్న నిన్న పళ్ళి అయినా భర్త అయినా పర్లేదు ఎవరైనా పర్లేదు వాడు ఉంచేది లేదు వాడిని ఇప్పుడే చంపేస్తాను ఇప్పుడే అట్లా చేస్తాను ఇంత చిన్న పిల్లోడు కృష్ణుడి పైన ప్రేమలు బలరాం చెప్తున్నాడు వాళ్ళని ఇప్పుడే చంపేస్తాను అట్లా చేస్తాను నేను ఇట్లా చేస్తాను నా కృష్ణుని నా తమ్ముడిని బంధించడానికి ఎవరికంత ధైర్యం అది బృందావనం మా ఇంటికి వచ్చి బంధించడమా షీ నాకు సిగ్గుండాలని నాలాంటి ఒక అన్న ఉన్నప్పుడు నా తమ్ముడిని ఎవరు బంధించదు నేను వదలను నేను వదలను చెప్పేసి ఇంటికి వచ్చినాడు అంత ఈయన సాహస పరాక్రమాలు చూసుకునేసి ఈయన శౌర్యాలు మాటలుంట చూసేసి అంత గోప బాలకులు అనుకున్నారు బాలరామ్ ఇంటికి పోగానే అట్లే తాడిప్పేసి కృష్ణుడు పనిపిస్తాడని అనుకున్నారు అంత పెద్ద బలరామ్కి జై బలరామ్కి జై అని చెప్పేసి అందరూ వచ్చేసినారు గొప్ప టీం వచ్చేసింది టీం వచ్చేసి బలరాముడు ఇంట్లోపల వచ్చినాడు ఎవర్రదు నా తమ్ముడు నా ముద్దు తమ్ముడు కృష్ణుని బంధించే ధైర్యం ఎవరికి వచ్చింది కృష్ణ నువ్వేం భయపడదు పేరు చెప్పు క్షణములు వాళ్ళు లేకుండా చేస్తానని ఆయన అనండి అమ్మ బంధించిందని ఈయన అట్టే కూర్చున్నాడు అమ్మనా అని చెప్పేసి అట్లే కూర్చున్నాడు ఇంకేం చేస్తాను అమ్మని ఏం చేయగలుగుతాం ఇంకా అమ్మతోటి ఇంకా గొడవ పెట్టలేము కొట్టలేము తిట్టలేము అమ్మని చూసి ఇద్దరు భయపడతారు మళ్ళీ అప్పుడప్పుడు ఇంకా ఎత్తు అమ్మతోటి మంచిగా పోయి మాట్లాడదామని చెప్పేసి మాట్లాడి కృష్ణుని ఎట్లా ఒకటి విడిపించాలా కృష్ణుని ఒక గొప్పతనం పోయి చెప్తామని చెప్పేసి ఆ అమ్మని పిలిపించి అమ్మ ఇదే నీకు తెలియదా ఏమనుకున్నావు కృష్ణుని వాడు ఏం అనుకోవడమేమో దొంగ అనుకున్నాను చెప్పింది ఆమె ఒకే మాట అబ్బో అమ్మ అపరాధం అమ్మ అపరాధం అనేది ఏం అపరాధం నీకు తెలియదు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అన్నాడు నీవు బంధించినావు కదా సామాన్య పిల్లడు కాదు వాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శంఖచక్ర గదా పద్మం పట్టుకొని అక్కడ వైకుంఠంలో ఉంటాడు కదా ఆయనైనా అన్నాడు ఆహా మరి నీవు నేనా కింద ఇట్లా ఇట్లా రౌండ్ రౌండ్ తిరిగి పనుకుంటాను కదా సంకర్షణుడు ఆదిశేషుడు ఆయనే నేనన్నాను ఓహో నీవు ఆదిశేషుడు ఆయన శ్రీమన్నారాయణుడు ఇంకెవరైనా ఉన్నారా మన ఇంట్లో ఇంకా ఇంకో ఉన్నారు చాలా మంది ఉన్నారమ్మా నీకు తెలియదు ఎంత మన ఇంట్లో ఉంది అవును కొద్దిసేపు ఉండి అని చెప్పింది ఆమె లోపల పోయి పెద్ద ఒక కర్ర తీసుకుని వచ్చింది కర్ర చూసుకొని బలరాం పరిగెత్తిందే పరిగెత్తు రా రా ఆదిశేషు రా రా ఇక్కడ రా అంటుంది ఆమె ఇది కర్ర తీసుకుని ఆ కర్ర చూడగానే పరిగెత్తుతున్నాడు అమ్మ అమ్మ కర్ర పడేసి ఆ కర్ర కింద పడేసి నేను ఇంటికి వస్తాను లోపల వస్తాను అన్ని దేవాది దేవులంతా మా ఇంట్లో జన్మం తీసుకున్నారు వాళ్ళకి బేర్ ఇల్లు దొరకలేదు అని చెప్పేసి యశోదామని రా ఆదిశేషుడు రా లోపల రా అని ఈయన నవ్వుతున్నాడు ఏం శ్రీమన్నారాయణ ఇవి తాడిప్పులేవా నీవు అని చెప్పేసి నీకు ఆదిశేషుడు మీద సపోర్ట్ కావాలా నీకు అని చెప్పేసి ఆదిశేషుడు ఇంక కృష్ణుడి దగ్గర పోయి ఏమే ఆదిశేషుడు ఈ చిన్న కర్ర తీసుకుంటేనే పరిగెత్తినాడని ఇంకా కృష్ణుడు తమ అన్నను వదలలేం కదా ఏ పామైనా కానీ కార చూస్తే భయపడుతున్నాం అంత మాత్రం నీకు తెలియదు ఇంత పెద్ద పెరిగినావు అని చెప్పేసి ఇంకా కృష్ణుడు మళ్ళీ బలరాంకే సపోర్టు ఇంకా బలరాం పాప దూరం నుంచి ఏడుస్తున్నాడు రా ఆదిశుడు నీకు పండగ చేస్తాను లోపల రా అని చెప్పి నీకు అభిషేకం ఉంది లాలో ఉంది ఈయన లోపల రావట్లే ఆదిశేషుడు బలరాం బయట నుంచి నీవు కర పడేసి ఫస్ట్ వస్తాను నేను లోపల వస్తాను ఏమన్నావు కృష్ణుని బంధించిన వాళ్ళు ఎవరైనా కానీ పేరు చెప్తే చాలు నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను అన్నావు రా ఏం చేస్తాను చూపిస్తాను నేను కృష్ణుని బంధించిందిరా నువ్వేం చేస్తారా నేను చూడాలని ఇంకా కాలు పట్టుకుంటాను అమ్మ అక్కడ దూరం నుంచి సాష్టంగా ప్రణామం చేస్తున్నాడు యశోదమ్మ ఇది తప్పైంది వదిలే ఇప్పుడు ఒక్కసారి వదిలే ఆ కర పడేసే ఫస్ట్ అని నేను కృష్ణుని చూస్తుంది <laughs> శ్రీమన్ నారాయణ పాప నిలబడి ఉన్నాడు ఏ తట్టు ఒక తాడు నిప్పించలేక ఇంకా పెద్దగా చెప్పుకున్నాడు అన్ని జీవరాశుల ఒక సంసార బంధాలను విడిపించేవాడు వాడిని బంధించడం అంటే ఎంత పెద్ద అపరాధం ఇది ఎంత పెద్ద అపరాధం నీవేదో సంసార బంధల్ని విడిపించేవాడా ఒక తాడిప్పి బయటకు రాలేవా నీవు ఇప్పుడు ఆయన పాప అంటే నిలబడినాడు బలరాం పాప ఏం అర్థం కాకుండా ఆయన అక్కడ నిలబడినాడు అంత ప్రశాంతంగా ఇంకా ఒక్కొక్క పిల్ల లోపలికి వచ్చింది తర్వాత తాడేవో రిప్పలేదు తర్వాత మనకు తెలుసు కదా దామాదర్యుల ఏమైంది ఒక ఆచార్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు గ్రేట్ ఆచార్య కృష్ణుని దర్శనం చేసుకున్న ఒక గొప్ప మహాత్ముడు అని ఈ విధంగా దామోదర్ లీలలో ఏమేమి జరిగింది ఆ సందర్భంలో అని చెప్పేసి ఆ కొద్దిసేపు బంధిస్తేనే బలరాముడికి తట్టుకోలేకపోయినాడు అంత ప్రేమ కృష్ణుడుకు కృష్ణుడి పైన ఆదిశేషుడుకు అట్లా ఎప్పుడైనా తను అవతారం తీసుకుంటానంటే బయలుదేరేస్తాడు నేను వస్తాను నేను వస్తాను అని చెప్పేసి ఎవరు ఆదిశేషుడు అన్ని చోట్ల మనము ఈ ఆదిశేషుడు తాను భగవంతుడి రావాలనుకుని బయలుదేరింది మనం చాలా చోట మనం చూడవచ్చు భగవంతుడు కూడా భగవంతుడు ఏమాత్రం కొద్దిగా డల్లుగా ఉంటే ఇమీడియట్గా కనబెడతాడు స్వామి ఎందుకు ఏదో బాధ ఉన్నట్టుందే ఏదో నీకు లోపల ఏదో బాధ కలిగినట్టుంది కొద్దిగా డల్లుగా ఉన్నావు ఎందుకు చెప్పు అని చెప్పేస్తారు భగవంతుడు ఒకసారి కొద్దిగా డల్లుగా ఉంటే భగవంతుడు డల్లుగా ఇమీడియట్లీ ఏం కావాలో చెప్పు నేను ఏం హెల్ప్ చేయాలో చెప్పు నేను చేస్తానని చెప్తాడు లేదండి భగవంతుడు నేను చాలా మందిని పనిపించినాను నా కౌస్తు పని పనిపించినాను నా విల్లు పనిపించినాను తాన <clears throat> శంఖ చక్రాలని పనిపించినాను అన్ని పూలమాలని పంపించినాను కానీ ఎవరు కూడా నేను అనుకునే ఒక లెవెల్ ప్రచారం చేయలేదు నేను అనుకున్న ఒక స్థాయిలో భూలోకలు ఉండే కష్టపడే జీవిని ఉద్ధరించుకొని తీసుకొని రాలేదు ఏదో కొద్ది కష్టపడినారు భూలోకానికి పోయి కానీ చాలామంది పోయి వాళ్ళ పాప చేయలేదని చెప్పట్టే నేను కష్టపడినారు కానీ నా ఒక ఎక్స్పెక్టేషన్ ఆ లెవెల్కి మాత్రం వాళ్ళు తీసుకొని రాలేదంటే ఆదిశేషుడు అన్నాడు నేను తీసుకుని వస్తాను నాకు బ్లెస్సింగ్ చేసి అనిపించింది నేను తీసుకుని వస్తాను భగవంతుడు అనిపించింది నాతోటి ఎన్ని సంవత్సరం నుంచి నేను వచ్చి నేను వేరే వేరే లోకానికి పోయినప్పుడంతా నాతోటి వస్తూ ఉన్నావు నీవు సో నీకనేది ఒక సపరేట్ ఒక చరిత్ర ఉండాల రామాయణం ఉంది నన్నే పొగడి ఉన్నాయి భాగవతం ఉంది నాలుళ్ళు ఎక్కువ చెప్పుకుంటున్నారు మహాభారతం ఉంది నాలుళ్ళు చెప్పుకుంటున్నారు కానీ నీదే ఒక స్టోరీస్ ఉండాలి నీదే ఒక పాస్ట్ టైమ్స్ ఉండాలి వినడానికి బాగుండాలి నాకు కాబట్టి నీవు నీవు వెళ్ళు అని చెప్పేసి ఆదిశేషుని పనిపిస్తాడు ఆ ఆదిశేషుడే సాక్షాత్ రామంజుల వారు సో రామంజుల వారు ఎంతమందిని ఉద్ధరించినాడు అన్లిమిటెడ్ ఆ కలి యొక్క ప్రభావాన్ని ఆ సమయంలో పూర్తి నాశనం చేసి పడేసినాడు అంత గొప్ప భగవంతుని యొక్క నిత్య సూర్యులు అంటే భగవంతుడి ఉండేవాళ్ళంటే అంత గొప్ప శక్తి కలిగిన వాళ్ళు ఉంటారు సామాన్యులు కాదు భగవంతుడి ఉండేవాడు అట్లా తన బాడీ మొత్తం భగవంతుడి కోసం ఇచ్చినాడు శరీరం ఒక ముఖ్య ఉద్దేశము కృష్ణుని పూజించడము కృష్ణ యొక్క ప్రేమని పొందడము దాన్ని ఆయన పూర్తిగా పొందినాడు ఆయన ఎట్లా బొరలాడినా కానీ భగవంతుడు ఒళ్ళు పనినే బొరలాడాలా మనం అనంతకాడు తిరువనంతపురం అంతా అంటున్నాము భగవంతుడు పద్దెనిమిది ఫీట్ పొడుగుంటాడు ఇంకా ఎవరు తిరువట్టారే ఆయన ఒక ఇరవై ఇరవై ఒక ట్వంటీ వన్ ఫీట్ ఉంటాడు ఇరవై ఒకటి ఫీట్ పొడుగు ఉంటాడు వీళ్ళు ఎంతెంత పొడుగు ఎంత వెడల్పు ఉన్నా కానీ ఆదిశేషుడు ఇంకా పెద్దగానే ఉండాలి కదా వీళ్ళు మంచి కంఫర్ట్గా తన లోపల బెడ్ లోపల పెట్టాలంటే బెడ్ ఇంకా బాగుండాలి కదా ఇంకా కొద్దిగా వెడల్పు ఉండాలి ఆయన పొరలాడిన కానీ కింద పడకుండా చూసుకోవాలా ఆయనకు మంచి కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఇంకా ఇంకా ఎక్కువ వెడల్పుగా భగవంతుని మంచిగా పండుకోబెట్టడానికి తాను ఇంకా పెంచుకుంటాడు ఒళ్ళుని మంచిగా ఉండాల దేవుడు అని చెప్పేసి ఏ విధంగా కూడా ఆయనకు ఏమాత్రము కష్టపెట్టకుండా ఆయన బాడీకి ఎప్పుడు ఆయన మనస్సుకు ఎప్పుడు ఆనందము కలిగిస్తూ ఉంటాడు అది ఆది శేష శేష అంటే కింకరుడు అని అర్థం సేవకుడు కైంకర్యం చేసేవాడు ఆదిశేష అంటే అనంతకాలం నుంచి ఎప్పటి నుంచి తెలియదు అనంతకాలం నుంచి తాను భగవంతుడికు సేవ చేస్తా సేవ చేస్తా వస్తా ఉన్నాడు ఆదిశేషం అట్లా మనము ఇక్కడ కూడా భగవంతుడు ఎప్పుడైనా బయటకు వచ్చినాడు మనము తిరుపతిలో కూడా ఏడు కొండలు ఒక కొండ ఏదో శేషాద్రి శేషాద్రులు కూడా భగవంతుడు ఎట్లా వచ్చినాడు ఆదిశేషుడు ఒకసారి ఏమైంది ఆదిశేషుడుకు తర్వాత ఆంజనేయ స్వామికి ఒక మాటలు వచ్చేసింది ఎవరు మన ఇద్దరు భగవంతుడికి ఎవరికి చా మన ఇద్దరు ఎవరికి చాలా క్లోజ్ అని వాయుదేవుడు అన్నాడు నేను ఆయన ముక్కు లోపల పోయి ఇంకొక ముక్కు నుంచి బయటకు వస్తానని చెప్పేసి కాబట్టి ఆయన లోపల మొత్తం నేను తిరిగేసి వస్తానని చెప్పేసి ఆదిశేషుడు అన్నాడు ఆయన ఇటు పడినా నా వైపు పడతాడు అటు పడిన ఎంత బొరలాడినా కానీ నేను పట్టుకునే కూర్చుంటాడని ఆయన నిద్రపోయినప్పుడు మేలుకొన్నప్పుడు కదా నేను ఆయన గట్టి పట్టుకునే తిరుగుతాను ఆయన ఎక్కడెక్కడ వెళ్ళి నన్ను పట్టుకొని పోతాడు నేను ఆయన క్లోజ్ అని వాయిద నన్ను నేను నన్ను కూడా ఎప్పుడు పిలుస్తాడో నేను క్లోజ్ అని చెప్పేసి అట్లా ఇద్దరికి ఒకరికొకరు మాటలు వచ్చింది నేను క్లోజ్ నేను క్లోజ్ అని చెప్పేసి నేను చాలా దగ్గరగా ఉన్నానని చెప్పేసి అయితే సరే ఒక కాంపిటీషన్ పెడతాము మన ఇద్దరు నేను నా నోటి నుంచి వాయుని పనిపిస్తాను నేను ఊతాను నీవు కూడా వాయుదేవుడా నీవు కూడా గాలి బాగా ఊదాలా సో నేను స్ట్రాంగ్ నిలబడతాను నువ్వు స్ట్రాంగ్ నిలబడాలి ఎవరైనా మన ఇద్దరు ఎవరైనా కిందకు పడితే వాళ్ళు ఓడిపోయినట్ల ఎవరు ఇక్కడ ఉండిపోతారో వాళ్ళు భగవంతుడు క్లోజ్ అని మనం పెట్టుకోదాము అని చెప్పేసి అట్లా ఒకరికొకరు ఊతుతా ఉన్నారు గాలి వాయుదోడు గట్టి పెట్టుకున్నాడు ఇక్కడ ఆదిశేషుడు కూడా ఏం చేయలేరు ఆదిశేషుడు కూడా స్ట్రాంగ్ ఉన్నాడు అంత పెద్ద స్వామిని మోస్తాడు కదా పనుకున్నప్పుడు అంత ఆయనకి ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఫుల్ అంత స్ట్రాంగ్ ఉన్నాడు ఆదిశేషుడు చాలా బలమైన వాడు చైతన్య జడతాం చెప్తుంది చెప్తుంది ఈ భూమి వచ్చి ఐదు వందల యోజనమ విస్తీర్ణం ఏమంటారు విస్తీర్ణం ఈ టోటల్ దాని ఒక కొలత వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ యోజనాస్ ఐదు వందల యోజనలు ఉన్నాయి ఐదు వందల యోజనలు ఉండే భూమి ఆదిశేషుల లెక్కలు ఎట్లా వస్తుందంటే ఒక ఆవల గింజంత ఉంటాయంట ఒక ఆవల గింజలు మోసినట్టు ఉంటుంది ఆదిశేషుడుకు ఇట్లాంటిది కొన్ని గంపల ఆవల గింజలు ఉన్నాయి ఆయన దగ్గర అంటే అన్ని భూమండాలని ఒక మోసుకొని ఉంటాడు అంత కేర్ లేకుండా అంతే ఇది ఒక పెద్ద వెయిటే కాదు ఈ భూదే భూమి సో అంత మోసుకుంటాడు ఆదిశేషుడు అంత బలమైన వాడు ఇద్దరు ఆయన ఇంకా ఆంజనేయ స్వామి ఎంత ఊదినా కానీ వాయుదేవుడు ఏమాత్రం కదలకుండా అట్లే నిలబడినాడు నారదుడు నారద మహర్షి చూస్తాడు వీళ్ళిద్దరిని ఎట్టో ఒకటి ఎవరు ఒకరిని ఆదిశేషుని ఎట్లా ఓడిపించాలి నారద మహర్షి ఆయనకు ఫ్యూచర్లో ఇంకా ఏం జరుగుతుందని ఆయనకు ఐడియా ఉంది తిరుమలకు స్వామి రావడం అంత గురించి బాగా మైండ్లో పెట్టుకున్నాడు అట్లా ఆదిశేషుడు తర్వాత ఈ వాయుదేవుడు ఇద్దరు ఇట్లా తన ఒకరికొకరు ఒకరికొకరు ఇది చేస్తూ ఉంటే గొడవలు చేస్తూ ఉంటే ఆయన అన్నాడు మీరు ఇక్కడ ఉంటే మీకు సపోర్ట్ దొరకదు మీరు నీ పోయి మేరు పర్వతానికి కట్టేసి నిలబడన్నాడు ఇంకా సరే అక్కడ పోదామని చెప్పేసి ఆ ఒక్కసారే ఇంకా గేమ్స్ అక్కడ నిలిపేసి మేరు పర్వతానికి వెళ్ళినారు మేరు పర్వతం అక్కడ పోయి ఆదిశేషుడు ఆ మేరు పర్వతాన్ని బాగా ఏమంటారు కవర్ చేసుకునేసి గట్టిగా నిలబడినాడు తోకతోటి మొత్తం కుట్టి కుట్టి చుట్టి చుట్టి అట్లే నిలబడినాడు ఇంకా వాయుదేవుడు స్టార్ట్ చేసినాడు ఎంత ఊదినా కానీ ఆదిశేషుని ఒక్క రవ కదిలించలేకపోయినాడు వాయుదేవుడు తర్వాత ఆంజనేయ స్వామికి వాయుదేవుడికి నారద మహాశనాడు కొద్దిగా చిన్నగా చేసే ఇప్పుడు అని అప్పుడు వాయుదేవుడు కొంచెం స్లోగా ఎనర్జీ పోయినట్లు కొంచెం స్లోగా ఊతున్నాడు గాలి ఊతున్నాడు అప్పుడు ఆదిశేషుడు అనుకున్నాడు ఇంత స్లో నేను ఎక్కడ పడిపోతాను ఏం కాదులే అని చెప్పి ఆదిశేషుడు కొద్దిగా ప్రశాంతంగా అయిపోయినాడు అప్పుడు ఇంకా ఆదిశేషుడు మైండ్ మార్చడానికి నారద మహర్షి అక్కడ ఏం చేస్తారు భగవన్నామ సంకీర్తనం చేస్తారు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే భగవన్నామ సంకీర్తనం చేస్తూ చేస్తూ ఆ భక్తికి వశమైపోయినాడు ఆదిశేషుడు ఆ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ అట్లా పాటలు పాడుతూ ఉంటే ఇంకా చిన్నగా తన కాంపిటీషన్ మర్చిపోయినాడు ఈ భక్తి యొక్క ఒక మంచి లక్షణం ఏమంటే ఈ మనమేమో పెద్ద పెద్దది పొందుతామా లేదా తెలియదు కానీ మన దగ్గర ఉండే కొన్ని చెడు అలవాట్లు మనము ఈజీగా వదలొచ్చు ఈ ఒకరికొకరికి ఈగో తర్వాత కొట్లాడే గుణాలు తర్వాత ఈ కామక్రోధ మద మసర లోభ ఇటువంటిదంతా మనము పోగొట్టుకోవచ్చు పెద్ద పెద్దది అచీవ్మెంట్కి మనకు కొద్దిగా సుకృతి ఉంటే మనకు దొరుకుతాయి లేకుండా దొరకకుండా పోవచ్చు కానీ మినిమము మన దగ్గర ఉండే చెడు లక్ష్యాలను మనము పోగొట్టుకోవచ్చు అదే భక్తి చేయలేని వాడు అర్హవ భక్తస్య కుతో మహద్గుణ భక్తి చేయలేని వాడికి ఎప్పుడు మంచి గుణాలు ఉన్నా కూడా అది నమ్మలేము అది ఎప్పుడైనా మారచ్చు భక్తి చేస్తూ ఉండేవాడికి ఈవెన్ చెడు గుణాలు ఉన్నా కానీ ఎప్పుడైనా మారుతాడనేది గ్యారంటీ ఎందుకంటే అది హరినామంలో అంత శక్తి ఉన్నాయి భక్తి అనే విషయంలో అట్లా అంత శక్తి ఉన్నాయి ఆ భక్తి భగవద్భక్తి అంటే హరిభక్తి అంటే అంత పవర్ఫుల్ అట్లా ఆదిశేషుడు ఎప్పుడైతే నారద మహర్షి యొక్క కీర్తన వింటా ఉన్నాడా ఇంకా నారదుడు పాడితే ఇంకే ఆశ్చర్యపోవాలి కదా నారదుని ఒక గానానికి పోటీ ఎవరున్నారు ఇంకా ఆయన పాడుతూ ఉంటే ఆ వీణను వాస్తూ పాడుతూ ఉంటే అటు ఎక్కడికో వెళ్ళిపోయినాడు ఆదిశేషుడు అప్పుడు వాయుదేవుడికి చెప్పినాడు ఇదే మంచి అవకాశం ఊదేసి ఇప్పుడు అని ఇంకా ఈయన ఈ భక్తికి వశమైపోయి తాను ఎక్స్ట్రెస్ అయిపోయి ఆదిశేషుడు తల ఊపుతా ఉన్నాడు అప్పుడే వాయుదేవుడు ఫుల్గా ఊదేసినాడు అట్లే మేరు పర్వతం నుంచి తోకల సమేత మొత్తం ఆదిశేషుడు పైకి వచ్చేసినాడు ఊదిన రభసాలకు తిరుపతిలో వచ్చేసి పడినాడు తిరుపతి నుంచి అక్కడ వరకు ఎక్కడ శ్రీశైలం వరకు ఓబిలం శ్రీశైలం వరకు పడినాడే పడేస్తే బాధపడతా ఉంటే నారద మహర్షి అన్నాడు ఏం బాధపడద్దు స్వామి ఇక్కడికి వస్తా ఉన్నాడు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తట ఇక్కడ కోనేరు కడక స్వామి వస్తున్నాడు మళ్ళీ స్వామి వచ్చినప్పుడు నీ ఇక్కడ ఉండాలని అనిపించదా స్వామి ఇక్కడ వదిలేసి పోడు ఇక్కడ ఉండిపోతాడు ఆయనకి ప్లేస్ బాగా నచ్చుతాయి కాబట్టి దానికోసము ఆయన వచ్చి పండుకోవాలంటే నువ్వు ఫస్ట్ బెడ్ రావాలి కదా రూమ్ రెడీ అవ్వాలి కదా ఫస్ట్ ఎవరికైనా గెస్ట్కి అందుకు నిన్ను పిలిపించుకున్నాను నీవేం బాధపడదు అంటే అవునా స్వామి ఇస్తాడా సరే సరే అయితే నేను ఇక్కడ ఉంటానని చెప్పేసి ఆ విధంగా ఆదిశేషుడు కొండపైన శేషాద్రి అనే కొండంలో ఉండిపోయినాడు ఒక్క మోకాళ్ళ పర్వతం కాడ గోపురం చేయించడానికి ఒక రాజు గోపురం చేస్తే కూడా గోపురానికి ఆ రాళ్ళంతా కొద్దిగా చెక్కేసి ఆ ఏరియాని కొద్దిగా క్లీన్ చేసి చెక్కుతూ ఉంటే మంచి గోపురం కట్టాలని చెప్పి చెక్తా ఉంటే అప్పుడు ఆయనకు ఆదిశేషుడు తనకు నొప్పి తగులుతోందని చెప్పి చెప్పినట్లు ఆయనకు కళలు కనిపిస్తుంది నేను చెక్తా ఉంటే నాకు కొద్దిగా నొప్పి వస్తుంది అని చెప్పేసి అండ్ ఆయన మంచిగా రాళ్ళని కొండపై నుండి అది రాళ్ళదు ఆర్డినరీ కాదు అది సాక్షాత్ శాలిగ్రామము సాక్షాత్ శేషాద్రి కొండం సాక్షాత్ ఆదిశేషుడు అట్లా తనకు నొప్పి అవుతుందని చెప్పినప్పుడు దాన్ని దాన్ని సమాధానం పరచడానికి కోసము ఒక నాగాభరణాలు చేసి బాలాజీకి ఇచ్చిన స్టోరీ కూడా మనం బాలాజీ లీలలో మనము తెలుసుకోవచ్చు తర్వాత ఇక్కడ శ్రీరంగం నుంచి దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ కిలోమీటర్ ఉందనుకుంటాను తిరుమయ్యం అనే ఒక ఊరు ఉంది తిరుకోష్టి ఊరుకు ముందు వస్తాయి తిరుమయ్యము ఒకే కొండ ఉంటాయి ఒకే కొండము అది అంత భగవంతుడు కోసము ఆ కొండ అక్కడ ఉండే చిన్న కోనేరు ఒక చెట్టు మొత్తము హిమాలయ నుంచి ఒక ఋషి కోసం వచ్చిన అది అక్కడ మనం చూడొచ్చు ఆదిశేషుడు అక్కడ వచ్చి తనకు అప్పుడప్పుడు కోపం వస్తాయని చెప్పేసి తాను కొంచెం తపస్సు చేసుకున్నాడు కొద్దిగా నేను రజోగుణం నుంచి బయటికి రావాలా నాకు ఏదైనా కొన్ని చిన్న మాట అంటే నా కోపం వస్తే నేను కొంచెం సత్వగుణం పెంచుకోవాలని చెప్పేసి అక్కడికి వస్తాడు స్వామి కూడా స్వామి వెనకాల ఆయన తపస్సుకు మెచ్చి స్వామి కూడా వచ్చి తోటి పండుకుంటాడు అక్కడ మీరు చూడొచ్చు ఆ కొండ పైననే కొండకు ఆందుకునే ఆదిశేషుడు ఉంటాడు స్వామి ఉంటాడు భలే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి తిరుమయ్య అని చెప్పేసి ఒక చెట్టు ఉంటుంది పెద్ద కొండ తర్వాత ఒక కోనేరు అన్నీ ఉంటాయి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చాలా చాలా అందంగా ఉంటాయి తిరుమయ్య గుడి అంత పెద్ద భగవంతుడు మంచి దగ్గర నుంచి చూడవచ్చు ఎవరు క్రౌడ్ ఉండదు ఒకే పూజారి ఉంటాడు చాలా మంది ఉంటారు ఆ లోపల మధుకైటపని రాక్షసులో భూదేవిని అపహరించినట్లు అట్లంతా మనం అక్కడ చూడొచ్చు అక్కడ ఏమైంది ఆదిశేషుడు తాను సత్వగుణం రావాలని చెప్పేసి చాలా సంవత్సరాలు అక్కడ తపస్సు చేస్తూ ఉంటే అక్కడ లక్ష్మీదేవిన భూదేవినేమో మధుకైటపులో అపహరించడానికి ప్రయత్నిస్తే తనకు మళ్ళీ కోపం వచ్చేసింది మళ్ళీ కోపం వచ్చేసి విషయాలు కక్కుతున్నాడు అక్కడ వాళ్ళు చంపడానికి విషయాలు కక్కుతా ఉంటే వాళ్ళు వెళ్ళిపోయినారు ఆదిశేషుని చూసి భయపడి వాళ్ళు వెళ్ళిపోయినారు భయపడిపోతే అంత కోపం వచ్చేసింది ఆదిశేషుడుకు మళ్ళీ స్వామి పక్కనే నడేస్తే స్వామి ఉంది ఇంత కోపం కొనేసారి డివోటీస్ చూడండి మనని బండిలు తీసుకొని పోతూ ఉంటారు ఎక్కడైనా ట్రాఫిక్లో ఏమైనా వేరే వాడో ఓవర్టేక్ చేసుకునే లేకుండా ఏదైనా ఇబ్బంది పెడితే టక్కు వాళ్ళకు కొన్ని తప్పుడు మాటలు వస్తాయి మళ్ళీ వెనకాల చూసారు ఎర్రే ప్రభులు ఉన్నారు బండిలు అని చెప్పేసి కొన్నిసార్లు జరుగుతాయి వాళ్ళకి ఒక సిగ్గు వస్తాయి కదా అరే మనం మనక వీళ్ళ ముందు మనం ఇట్లా మాట్లాడినామే అని చెప్పేసి అట్లా ఆదిశేషుడు అయ్యో స్వామి ముందు శ్రీ నేను ఇట్లా కోపపడినానని బా బాధపడతాడు బాధపడతా మీరు అక్కడ చూడొచ్చు ఒక చెయ్యి వచ్చి ఆదిశేషుడు వెనకాల స్వామి తాకుతున్నాడు ఏం పర్లేదు ఇది నా కోసం వచ్చిన కోపం ఇది నీ సొంతానికి రాలేదు నా భార్యకు వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు నీకు వచ్చిన కోపము దీంట్లో తప్పు లేదని చెప్పేసి తాను ఓదార్స్తున్నట్టు మనకు అక్కడ చూడొచ్చు ఆదిశేషుడు ఆదిశేషుని వచ్చేసి ఈయన ఓదార్చే విధంగా మనకు కనిపిస్తుంది ఆ తిరుమయంలో అట్లా ఎట్లా ఆది ఈయన ఆదిశేషుడే రామాంజుడు ఆయన ఆయన అని చెప్పే స్టోరీలు కూడా దానికి కనెక్టెడ్గా చెప్పాలంటే కూడా తొండనూరులో ఒక్కసారి ఒక రాజుని వాళ్ళంద రామంజుల వారు ఆ రాజు ఒక కూతురుకు బ్రహ్మరాక్షసుడు పట్టుకొని ఉంటాడు దాన్ని వదిలిపిస్తాడు రామాంజుల వారు దాన్ని బ్రహ్మరాక్షసుని విముక్తి చేస్తాడు తర్వాత కూతురు భాగమై మంచిగా తయారవుతుంది తర్వాత ఆయన ఆ జైన మతాల్ని వదిలేసుకునేసి శ్రీ సంప్రదాయాన్ని స్వీకరిస్తాడు అప్పుడు వాళ్ళకి వీళ్ళకి కొద్దిగా తన రాజునే మెయిన్ పర్సన్నే నీ మతం మార్చిన దానికి వాళ్ళ కొద్ది కోపం వచ్చేసి మేము చెప్పిన అన్ని క్వశ్చన్లకు నీవు ఆన్సర్ చెప్పాలా అని చెప్పేసి రామంజుల వారు ఒప్పుకున్నారు ఆ తొండనూరు కాడ ఏం చేసినారు మొత్తం ఆయన ఒక చోట మధ్యలో కూర్చోబెట్టేసి మొత్తం కవర్ చేపేసుకుంటాడు మొత్తం ఆయన కనపడకుండా మొత్తం ఒక గుడ్డ కట్టేస్తారు మొత్తం కవర్ చేపించుకొని వీళ్ళు వేల మంది వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు శాస్త్రం గురించి ఒక్కొక్క ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే ఒక్కొక్కరుకు ఒక్కొక్క ఆన్సర్గా వెయ్యి మందికి ఒకేసారి ఆన్సర్ చెప్తాడు అయితే ఆశ్చర్యపోతారు ఇది ఎట్లా ఒకే పర్సన్ వెయ్యి మందికి ఎట్లా ఆన్సర్ చెప్తాడని చెప్పేసి చూస్తే లోపల తన వెయ్యి పడకలతోటి రామంజులారు ఆదిశేష రూపం తీసుకునేసి లోపల కూర్చొని ఉంటారు అట్లా కూర్చొనేసి వాళ్ళకు వెయ్యి మందికి టకటక టకటక చెప్పేసి ఆన్సర్ చెప్తాడు అట్లా ఏ ఏ అవతారం తీసుకున్నప్పుడు కూడా ఏదో ఒక వరావతారం తీసుకున్నప్పుడు కూడా ఒక ఒక ఏదో భూదేవిని స్వామి తొడపైన కూర్చోబెట్టేసి తీసుకుని పోయినా కానీ ఆ పాదాలు కూడా ఒక పాదం కింద ఉంటాయి కదా ఒక పాదం కింద ఉంటే అక్కడ కూడా ఒక చిన్న పాము లాగోచేసి ఆ పాదాలు తాక్కొని సపోర్ట్గా పెట్టుకొని ఉంటాడు అట్లా ఆతిశేషుడు అన్ని విధంగా భగవంతుడు ఒక క్లోజ్గా తన శరీరం మొత్తాన్ని భగవంతుడికి అర్పించేస్తున్నాడు రాత్రి పగలు తన భగవంతు ఈ శరీరంతో భగవంతుని యొక్క సేవ చేస్తాడు ఏకాంతంలో ఉన్నప్పుడు కూడా ఆదిశేషుడు భగవంతుడి పక్కనే ఆయన పనుకున్నప్పుడు కూడా బొరలాడితే కూడా ఆయన పైననే ఉంటాడు ఆదిశేషుడు ఈ విధంగా ఆయనకు చల్లగా తెల్లగా మృదువుగా సుగంధభరితంగా స్వచ్ఛంగా అందంగా ఎప్పుడు ఆయనకు ఆయన మెచ్చుకునే విధంగా సేవ చేస్తూ ఉంటాడు అట్లా ఈ పెంపుళ్ళు అంటుంది నేను ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాడు ఏమైనా నా నా ఒళ్ళు ఆయన కోసం వంగలేదే ఆదిశేషుడు ఒక గొడుగులాగా నడుచుకొని పోతా ఉంటే గొడుగులాగా కూర్చున్నప్పుడు ఒక సింహాసనంలాగా తర్వాత పండుకుంటే బెడ్లాగా ఈ విధంగా అంతా ఆదిశేషుడు సేవ చేసినాడు కదా నేను ఏ విధంగా కూడా సేవ చేయలేదు ఈయనకి ನಾವು ఆదిశేషుడు తన ఒళ్ళు మొత్తానికి ఎట్లా భగవంతుడు రాత్రి పగలు ఆ ఒళ్ళు ద్వారా స్వీకరణ సేవ చేసినాడు నాకు తెలుసు నా ఒళ్ళు ఈరోజు కాదు రేపు మట్టియో బూడిదనో పురుగో ఏదో ఒకటి అయిపోతూ ఉంది ఏదో జంతువులు తినిపోయేది ఈరోజు ఉంటుంది రేపు ఉండదు అయినా కానీ నాకు ఈ శరీరం వంచుకొనేసి ఆయనకు సేవ చేయాలనే మూడు నాకు రాలేదు కదా స్వామి నేను ఎందుకు ఇక్కడ ఉండాలా నేను ఉండి ఏం ప్రయోజనం ఉంది ఈ వైతమ్మ అనేది ఇంటి ముందు ఉండేసి ఇంత మంచి ప్లేస్ మధుర కవియాడు అవతారం తీసుకున్న ప్లేస్ ఇది వైతమానిధి స్వామి పండుకున్న చోట ఇక్కడ చూస్తే నాకు బాధ ఉంది ఆదిశేషుడు అంత మంచిగా సేవ చేస్తున్నాడే రాత్రి పగల స్వామికి నా దగ్గర అటువంటి సేవ ఏం స్వామి స్వీకరించలేదే నేను కూడా అట్లా ఒళ్ళు ఉంచేసి ఆయనకి ఏ సేవ చేయలేదే నాకు ఈ ఒళ్ళు ఉండి ఏం ప్రయోజనం ఇంత పెద్ద శరీరం పెట్టుకునేసి ఏం ప్రయోజనం ఇది దేవుడు సేవాలకు యూజ్ కాలేదంటే దీని దీని ప్రయోజనం నాకు ఏముంది ఇది ఎందుకు ఉండాలా అని చెప్పేసి ఆమె నేను ఇక్కడ ఉండను నేను వెళ్ళిపోతానని చెప్పేసి తన ఒక మాటలని చెప్తా ఉంది కొడే మొదలానదో అదేనో అనంత ఆడవనై పోలే నేను ఒక గొడుగు మిగిలింది ఇటువంటిదంతా గొడుగు సింహాసనము పాదరక్షాలు ఇటువంటిది నేను కాలేదు కదా స్వామి నేను ఎందుకు ఇక్కడ ఉండాలి స్వామికి ఒళ్ళు ఉంచేసి నేను సేవ చేయలేదు కదా నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం ఉంది మీరే చెప్పండి అని చెప్తే ఆయన రామాంజుల వారు దానికి ఒప్పుకోకుండా ఇంకా ఈయన నోటి ఈమె నోటి ద్వారా ఇంకేమేమి మాటలు వస్తాయి విందామని చెప్పేసి షీ అంత దానికి ఎవరైనా వెళ్ళిపోతారా నీవేదనగాని ఇక్కడ తిరుగుతున్నావు స్వామిని చూస్తున్నావు ఏదో చేస్తుంటావు కదా ఇక్కడ నువ్వు ఎందుకు వెళ్ళాలంటే జగద్గురు శిల ప్రభుపాదకి జయ్ శిల గురుదేవ్కి జయ్ నితాయ్ గోర్ ప్రేమనందే హరి హరి బోల్